कर्म ब्रह्मोद्भवम् विद्धि ब्रह्माक्षरसमुद्भवम् तस्मात् सर्वगतम् ब्रह्म नित्यम् यज्ञे प्रतिष्ठितम् कर्म ब्रह्मोद्भवम् ब्रह्म वेदः स उद्भवः कारणम् यस्य తత్కర్మ బ్రహ్మోద్భవం విద్ధి జానీహి బ్రహ్మ పునః వేదాఖ్యం అక్షరసముద్భవం అక్షరం బ్రహ్మ పరమాత్మా సముద్భవో యస్య తద్ అక్షరసముద్భవం బ్రహ్మ వేద ఇత్యర్థ యస్మాత్ సాక్షాత్ పరమాత్మాఖ్యాదక్షరాత్ పురుష నిశ్వాసవత్ సముద్భూతం బ్రహ్మ తస్మాత్ సర్వార్థ ప్రకాశకత్వాత్ సర్వగతం సర్వగతం అపి సత్ నిత్యం సదా యజ్ఞవిధి ప్రధానత్వాత్ యజ్ఞే ప్రతిష్ఠితం